కస్మాత్ పునః కారణాత్ త్వరీయం మతం న అనుతిష్టంతి పరధర్మం అనుతిష్టంతి స్వధర్మం చ న అనువర్తంతే త్వత్ప్రతికూలా కథం న బిభ్యతి త్వచ్ఛాసనాతిక్రమదోషాత్ తత్ర ఆహ సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి సదృశం అనురూపం చేష్టతే కస్యాः స్వస్యాः స్వకీయాయాः ప్రకృతేः ప్రకృతిः నామ సంస్కారో వర్తమానజన్మాదౌ అభివ్యక్తः సా ప్రకృతిः తస్యాహ సదృశమేవ సర్వో జంతు జ్ఞానవాన్ అపి కిం పునః మూర్ఖ తస్మాత్ ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి మమ వా అన్యస్య వా